కథం పునః కర్మణి అధికృతేన అజ్ఞేన ముముక్షుణా కర్మ కర్తవ్యం ఇది ఉచ్యతే మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా విగతజ్వర మయి వాసుదేవే పరమేశ్వరే సర్వజ్ఞే సర్వాత్మని సర్వాణి కర్మాణి సన్యస్య నిక్షిప్య అధ్యాత్మచేతసా వివేకబుద్ధ్యా అహంకర్త ఈశ్వరాయ భృత్యవత్కరోమి ఇది అనయా బుద్ధ్యా కించ నిరాశీ త్యక్తాశీ నిర్మమో మమ భావ నిర్గతో యస్య తవ సత్వం నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరో విగతసంతాపో విగతశోకः సన్ ఇత్యర్థ